كان لكم كيد فكيدون ويل يومئذ للمكذبين ఇది తీర్పు దినం మేము మిమ్మల్ని మీకు పూర్వం గతించిన వారిని సమావేశపరిచాము ఇప్పుడు మీరు గనుక నాకు వ్యతిరేకంగా ఏదైనా పన్నాగం పన్నగలిగితే పన్ని చూడండి ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది إن المتقين في ظلال وعيون وفواكه مما يشتهون كلوا واشربوا هنيئا بما كنتم تعملون إنا كذلك نجزي المحسنين ويل يومئذ للمكذبين దైవ భీతి కలవారు ఈ రోజున నీడల క్రింద శలయేళ్ల మధ్య ఉన్నారు వారు ఏ పండు కోరినా అవి వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి హాయిగా తినండి త్రాగండి మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా మేము సజ్జనులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది كلوا وتمتعوا قليلا إنكم مجرمون ويل يومئذ للمكذبين وإذا قيل لهم اركعوا لا يركعون ويل يومئذ للمكذبين కొన్నాళ్ల పాటు హాయిగా తినండి సుఖంగా అనుభవించండి నిజానికి మీరు అపరాధులు ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది వారితో అల్లా ముందు తల వంచండి అని అన్నప్పుడు వారు తల వంచరు ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశం కలుగుతుంది ఇక హురాను తరువాత మరొక విషయమేముంటుంది వారు విశ్వసించటానికి